ప్రభా మైండ్ పొందినది ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడాను మీ రావానికి వాక్యం ద్వారా కూడా మైండ్ తెచ్చుకోండి ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరిని దీనికి ఆశించినా నా తండ్రి వాళ్ళ మనసులో ఏముందో నీకు తెలిసేసి ప్రభా ఈ వాక్యం ద్వారా మాట్లాడినైనా వాళ్ళ జీవితాలను నేను సరిచేయలేసు ప్రభా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు వేసే ప్రభా ఈ వాక్యమే తృప్తిస్తుంది ప్రభా లోకంలో ఏది తృప్తి ఇయ్యలేదు ప్రభా అదంతా క్షయమైన తృప్తి వేసే ప్రభా దగ్గర అక్షయమైన సంతోషం ఉంది ప్రభా నా తండ్రి మమ్మల్ని విడుదలకి నైనా మీరు ఏ విధంగా నడిపిస్తున్నారు ప్రభా నైనా నా తల్లి మీరు కష్టం పట్టుకుని నడిపించండి ప్రభా నా తండ్రి మీరు సూత్రం వేసు ప్రభా ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని మీకు గ్రహించిన దాని ప్రకారం నడుచుకుంటున్నాయినా మీ కృప మాకు అనుగ్రహించమని ఏసునామని ఇచ్చుకుంటున్నాం తండ్రి మత్స్సు వరకు ఏడో అధ్యాయము ఏడో వచ్చిన ఏడో వచ్చింది ఏడో ఏడో వచ్చింది ఇక్కడ దేవుడు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రోజు ద్వారా వచ్చిన మాటలు ఏమంటుంది మా చెప్పను అడుగుడి మీకు ఇయ్యబడును వెతకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెతుకు వానికి దొరుకును తట్టు వానికి తీయబడును మీలో ఏ మనుషుడు అలనియా ఏమంటుండండి అడుగుని మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అంటే మీకు ఏం కావాలో ఆ ఈశ్వరు దగ్గర వచ్చి అడగమంటు ఇప్పుడు మీకేం అవసరం ఉందో ఎవరిని అడగాలంట ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు అనుకోండి నా దగ్గర ఉండే డబ్బులు నేను ఏమంటాను మీరు అడగండి నేను ఇస్తాను మీరేం చూస్తారు అడుగుతారా నేను నేనేమన్నా నా దగ్గర ఉందని నమ్మకంతో మీకు అంట మీరు అడగండి నేను మీకు ఇస్తా మీకు ఎంత కావాలంటే మీరు ఏం చేస్తారో ఆశతో అడుగుతారు అయ్యా అమ్మ డబ్బులు ఇస్తానని అంటేనే నా దగ్గర ఉంటేనే మీకు ఇస్తాను నేను చెప్తాను నా దగ్గర లేకుంటే నేను చెప్తారా మీకు ధైర్యంగా నన్ను అడగండి అని చెప్పగలుగుతానా చెప్పలేను కదా అందుకనే దేవుని దగ్గర సమస్తం ఉందంట అస్సలు లేదనేదే లేదంట ఏ నా దగ్గర ఇది లేదని ఆయన ఎప్పుడు అన్నాను అలవి అలవి అంటారా ఏమంటారు అంటారా పర్వాలేదు ఆయన దగ్గర లేదనేది ఏది లేదు ఆయన ఏమంటాడంటే నాకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా కదా చనిపోయి ఎన్ని రోజులు ఉన్నాము సమాజంలో మూడు రోజులు ఉన్నారు కదా మూడు రోజులు అయిపోయింది మన రాజా దగ్గరికి వెళ్ళి రాజా బయటికి రమ్మంటే ఏం చేసింది రాజా వచ్చిందా కదా అంటే ప్రాణం పోయిన తర్వాత కూడా ప్రాణం పెట్టడానికి ఆయనకు అంత అధికారం ఉంది మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి ప్రాణమే కదా ఆ ప్రాణం అనేది ఆయన మనకి ఇచ్చిండు అవి ప్రాణం అనేది మనకు అందరికి ఇచ్చింది ప్రభు ఆ ప్రాణం అనేది మీకు మీకు ఎక్కడ ఏ సమస్య ఉందో అది అని కూడా సిద్ధంగా అంటే ప్రాణం ఎక్కువనా లేకుంటే మీకు అక్కడ ఇచ్చడం ఎక్కువనా ఏంటండి ప్రాణమే కదా మరి నేను ఆయన అన్నాడు అమ్మో నా ప్రాణం నేను ఇయ్యనని ఆయన ఎక్కడున్నాయి పరలోక రాజ్యంలో ఎంతో ఆనందంతో సంతోషంతో ఎంతో ఘనత మహిమ ప్రభావంతో ఉండే కోట్లాది కోటి దూతలు ఆయనని స్థుతిస్తుంటే ఆయన భూలోకంలో మన బాధలు కష్టాలు రోగాలు సమస్యలు ఇరుకు ఇబ్బందులు చూడలేక ఈ లోకానికైనా మానవులుగా ఈ లోకంలో పుట్టినది అమ్మ కూర్చో తల్లి కూర్చో కూర్చో మానవుడు పుట్టిందైతే తనకి ఈ లోకంలో ఎవరు అతనికి స్థలం ఈ లోకంలో ఉన్న దృష్టిలో ఏంటంటే యశ్వ పుట్టొద్దు ఒకవేళ యశ్వ పుడితే లోకమంతా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంది ఆయన పుట్టకుంటే వీళ్ళని నేను నరకాన్ని తీసుకోపోతా అని ఆ యశ్వ ప్రభుత్వం ఛాలెంజ్ చేసి వచ్చింది మీరేమంటారు దృష్టి సైతాన్ అంటారా అపవిత్రాత్మ ఆత్మ సాధారణ అపవాది మరి ఏసుప్రభు అంటే ఇంకా అందరూ నేను మోక్షాన్ని తీసుకెళ్దాను అంటారు సాధానికి దేవుని యొక్క ఆత్మకి ఎప్పుడు పోరాటం అంటారు అలా ఏముంటది గొడవ గొడవ ఉంటది కొంచెం మీకు అన్నమాట నా భాష అంత గొప్ప దేవుడు మనకున్న తర్వాత మనం ఏం చెయ్యాలా చెప్పండి స్థుతించడం కాదు మీకు ఏం అవసరం ఉందో అడగమంటుంది అడుగుడి మీకు ఇవ్వబడదు వెతుకుడు దొరుకుతుంది చక్కడు తీయబడని అంటుంది ఇక్కడ ఏమంటుందంటే చదువు మొత్తం మీద మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెలు అడిగిన ఎడల వానికి రాతినిచ్చు అలలియ మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు అమ్మా రొట్టె ఇయ్యి. అమ్మా రొట్టె ఏం రొట్టె తింటారు మీరు గోధుమ రొట్టెనా అమ్మ గోధుమ రొట్టె అమ్మ అంటే మీరేమి ఇస్తారు రాయి ఇస్తారా అదే లేకుండా కానీ మా దగ్గరనైనా ఇది దగ్గరైనా కొంచెం తీసుకొని వచ్చి మీ పిల్లలకి ఏం చేస్తారు తొందర తొందరగా గట్టిగా రాయి ఇస్తారా ఎవరైనా మీరు ఎప్పుడైనా చూసిందా ఏ తల్లి అయినా రాయి ఇచ్చేది నా వయసు ఇంత ఎందుకంటే నేను ఎవ్వరికి చూడలేదు మీరు చూసిందా అమ్మ ఏమంటున్నారు మీలో ఏమన్నదమ్మా మీలో ఏ మనుష్యుడైన తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున చేపను అడిగిన ఎడల పావునిచ్చున అమ్మ చాపయ్యి నాయన చాపయ్య అంటే ఏమిస్తారు మీరు అలలియా చేపలు అడిగితే ఏమిస్తారు చాప ఇస్తారా పామిస్తారా పామిస్తే ఏమైతుంది దాన్ని చంపేసి ముక్కలు చేసేస్తే మనం చచ్చిపోతాం మీ పిల్లలు మంచిగా ఉండాలని మీకు ఆశ చాలా బాబు డిగ్రీ చేసిందంట మంచి జాబ్ కావాలని వాళ్ళ పాప మ్యారేజ్ అయింది వాళ్ళ కుటుంబం మంచిగా ఉన్నారు ఒక తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది ఈ లోకాంతరమైన తల్లిదండ్రులకు ఎంత ఆశ ఉంటే ఆత్మీయమైన తండ్రి ఈ లోకములంత వరకు ఆయన మనల్ని చూస్తారు కదా ఈ లోపల నుంచి పోయినాడు కూడా ఆయన మనల్ని చూస్తారు ఇప్పుడు మా అమ్మ మన ఆయన ఉండే మమ్మల్ని ఎంతో చూసిండ్రు ఆయన చదువుకుంటే మేము మాట ఎదుర్కొంటే కూర్చుండే కదా ఎందుకంటే నా పిల్లలు మంచి మాట వినాలా పెద్దలని గౌరవించాలా తల్లిదండ్రులను ప్రేమించాలా దేవుని ఆరాధించాలని మా అమ్మ నాయన మాకు ఒక క్రమశిక్షణ నేర్పించింది నేను వినకుండా కొట్టచ్చు కదా ఇప్పుడు మా అమ్మ నాయన ఉన్నారా మమ్మల్ని ఆయన మరి ఎందుకు నేర్పించారు ఈ లోకంలో ఉన్నంత వరకు వాళ్ళ బాధ్యత మనం నేర్పించింది కదా ఈ లోకంలో వాళ్ళు లేరు కానీ దేవుడు ఏమంటుంది అంటే మీరు ఈ లోకంలో ఉన్నంత వరకు నేను ఉంటా మీరు ఈ లోకం నుంచి నా రాజ్యం పుస్తకం అక్కడ నేను ఉంటా ఆయన మనకి ఇయ్యాలా అలలి ఒక అమ్మాయి చాలా గర్వం నేను నీకు ఎక్కువ సాక్ష్యాలు చెప్పని కొంచెం తెలుసా చాలా జనం తెలుసా ఒక అమ్మని ప్రేమించదు భర్తని ప్రేమించదు అక్క జనం అంటే అస్సలు ఇష్టం ఉండదు hmm. ఆమెకి ఏమైందంటే దేవుడు గర్భాన్ని ఇచ్చేది ఏం చేసింది దేవుడు గర్భాన్ని ఇచ్చిందంటే ఆమె చాలా రాదు ఆ గర్భం వేయలేకపోతుంది గర్భం వద్దంటే లేదు అసలు ఇక్కడ గర్భ లోపల శూన్యంలో ఉంది ఆ బేబీ కానీ ఆ బేబీ గురించి అది ఎంత కష్టపడుతుందంటే అంత కష్టపడుతుంది ఆ అమ్మాయి ఎక్కడ నుంచి తెలుసా వాళ్ళ అమ్మ పంజాలు వాళ్ళ భర్త పంజాలు ఆమె తెచ్చేస్తేనే తింటది లేచి టీవీ కూడా పెట్టుకోదు అందరినీ కష్టపెడుతుంది అందరినీ హింసేస్తుంది పెడుతుంది కానీ గర్భంలోనే ఆమెనే చూసిందా కదా ఎటువంటి సీక్రెట్ అగాధమైన లోయ ఉంటుంది ఆ గర్వం కానీ ఆమె ఎంత ప్రేమ చేస్తుంది కదా ఇదొక సరమైన తల్లి ఆమె కానీ ఆత్మీయ తండ్రి ఆయన ఎంత చేయాలా ఎక్కువ చేయాలి కదా అందుకనే మీకు ఏం కావాలన్నా నేను అడగాల మీరు అడిగిన తర్వాత వెరువు చెప్పాలా నాకు ఫలాన్ని కావాలా మీరు కూడా అడగండి దేవుణ్ణి అని ప్రార్థనలో సవాసం అనేది ఉంటే బలం ఉంటుంది మీరు ఏది కావాలన్నా మీకు ఏది ఇష్టమన్నా దేవుని అడగాల అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తారు దేవుడు ఏం చేస్తాడు ఇస్తాడు ఆయన అంటున్నాడు అడుగుడి అని ఏమంటాడు చేపలు అడిగితే ఏమిస్తారన్నారు మీరు చెడ్డవారి మీ పిల్లలకు మంచి ఈవులు ఈయన ఉండదు పరలోక మందున మీ తండ్రి నన్ను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చింది ఏమంటుంది మీరు చెడ్డవారి అండి మీ పిల్లలకు మంచిది ఇవ్వాలనుకుంటున్నాను మా పిల్లలు చదువుకోవాలా మా పిల్లల జ్ఞానం ఉండాలా చదువుకున్నాక మంచి ఉన్నత స్థితికి రావాలా మా పిల్లలకు మంచి జాబ్ రావాలా అత్తగారు మంచి దొరకాలా అని మనం ఎన్నో ఆలోచిస్తాం కదా మనం చెడ్డవాళ్ళు అంటే ఆ అమ్మాయి గురించి చెప్పింది కదా ఆ అమ్మాయి చాలా కఠినంగా ఉన్నాయి చెడ్డది తన పిల్లల గురించి ఎట్లా ఆలోచిస్తుంది అట్లనే మనం కూడా ఏదో అన్ని విషయాల్లో ఎట్లుంటామంటే పిల్లల దగ్గర అన్నిట్లో మంచిగా ఉంటాం కానీ మా తల్లిదండ్రుల దగ్గర మన అక్కజనుల దగ్గర అట్లా ఉంటావా ఇంత రాగానే కోపం వస్తుంది కదా అంటే మనం అనుకుంటాం సరిగ్గా ఉందని దేవుని దృష్టికి ఎట్లుంది చెడ్డవాదై ఉంది పిల్లల్ని మంచిగా ఇవ్వాలని ఆలోచిస్తుంది కదా పరలోకమైన మీ తండ్రి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి కదా మీ గురించి అడగండి మీ పిల్లల గురించి అడగండి మీ పక్కనోళ్ళ గురించి అక్కనోళ్ళ గురించి కూడా మీరు అడగమంటుంది మీకు ఏమి దొరుకుతలేదంటే మీరు అడుగుతలేదు అర్థమవుతుందా నాకు ఏం లేదు మాకు అన్ని కష్టాలే ఉంది బాధలే ఉందంటే మీరు అడుగుతలేదా ఆయనకు అడిగితే ఏమి సార్ వస్తుంది కదా మీకు తినాలని ఏం ఆశ ఉన్నా అడగాల కీర్తనలు నూట నలభై ఐదు నూట నలభై ఐదు పద్నాలుగు యహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు పడిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాలి అదమ్మా ఏమంటుండు మీరు పడిపోవడం అంటే మీ శత్రువుకి ఇష్టం ఉంటుంది దేవుడు ఏం చేస్తాడంట పడిపోయి వారిని అందరినీ లేవనెత్తు కృంగిపోయిన వారిని అందరినీ ఉద్ధరించుకుంటారు చాలా ఉంటది ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య బాధ కష్టము రోగము ఎరుపు అప్పు అన్ని ఉంటాయి కదా అన్నిట్లో మింగిపోతాం కానీ ఆ టైంలో మిమ్మల్ని ఏం చేస్తాడంట దేవుడు లేవనెత్తుతాడంట ఎందుకు మీరు అడుగుతే అడగకుంటే లేవనెత్తాడు అర్థమవుతుందా ఇంకేమంటుంది కదా కృంగిపోయిన వారిని అందరినీ లేవనెచ్చేవాడు సర్వ జీవుల కన్నులు నీ వైపు లోకంలో సర్వ జీవుల కన్నులన్న మనుషులు కాక పశువులు పశువులు కాక పక్షులు చేపలు ఇవన్నీ ఏంటి సర్వ జీవుల కన్నులు ఎక్కడుందంట అడవిలో పెద్ద పిల్లలు సింహాలు ఏనుగులు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి ఆహారం ఎక్కడికి చూస్తుంది అవి కూడా దేవుని వైపే చూస్తుందంట సముద్రంలో చేపలు కూడా ఎవరి వైపు చూస్తాయంట దేవుని వైపు చూస్తాయంట సర్వ జీవిత కన్నులు ఆయన వైపు చూస్తాయి అర్థమవుతుందా అందరి కన్ను ఎవరి వైపు ఉంటదంట ఎందుకంటే అందరికి పశువులకు పక్షులకు జంతువులకు అందరికి అవసరమే మనుషులకే కాదు వీళ్ళందరికీ అవసరమే అందరికంగా ఆయన వైపు చూస్తున్నాయి అంట తగిన కాలం నీవు వారికి ఆహారం హాలనీయ ఏమంటాడు ఏ కాలంలో ఆహారం ఇవ్వాలో ఏ టైం ఇవ్వాలో ఆయనకి సర్వ శక్తి మంతుడు కదా భూమి ఆకాశం సమస్తం ఆయన చేసిన దేవుడు ఆయననే అందరికీ దేవుడు ఇంకా నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచు అలలి అన్ని ఎట్లున్నాయంట ఆయన గుప్పిట్లు ఉన్నాయంట ఆయన గుప్పిలు అంటే తెలుసా ఇదేనా ఇదే కదా మీకు ఏమేం కావాలో ఆయన గుప్పిట్లే ఉన్నాయంట లోకంలో ఈ భూలోకంలో ఎంత మందికి ఏమేమి కావాలో ఆయన గుప్పిట్లనే ఉందంట ప్రతి జీవి కోరికనే తృప్తి పరుస్తుంది అర్థమవుతుందా మీ కోరికలు అలలుయ్య అర్థమవుతుందా మళ్ళీ ఈ రోజు నుంచి ఏం చేయాలి మీరు అడగాల అర్థమవుతుందా ఇంకా ఆయన తన మార్గములన్నింటిలో నీతి ఆయన ఏహువా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు తన క్రియలన్నింటిలో కృప చూపువాడు అంటే మిమ్మల్ని అడగమంటుండే కదా ఆయన నీతివంతుడు మీరు ఏం అడిగినా ఇవ్వడానికి ఆయన నీతివంతుడు అంట దుష్టుడు కాదు ఆయన మార్గములన్నింటిలో నీతి గలవాడు ఇంకా తన క్రియలన్నింటిలో చూప చూపేవాడు ప్రతి విషయంలో మీకు కృప అంట ఇంకా తనకు మొరపెట్టే వారికి అందరికి తనకు నిజముగా మొరపెట్టే వారికి అందరికి యహోవా సమీపంగా ఉన్నది ఎట్లా మొదలు పెడతారంట అడగమన్నారు కానీ దండాన్ని అడిగేసాడు కాదు ఎట్లాంటి తనకు నిజముగా మొరపెట్టే వారికి ఆయన ఎక్కడుండంట మీ పక్క ఉండంట ఎక్కడ ఎక్కడుండంటే ఇప్పుడు మీ పక్కన ఉన్నారా నేను దేవుడు కనబడుతున్నా ఎట్లా కనబడుతుంది కదా ఆత్మానుసారంగా వాక్యానుసారంగా ఇవన్నీ వాక్యం అంటే ఇది దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు మీ మధ్యన వాక్యానుసారంగా మీ మధ్యలో ఉన్నారైనా ఇట్లా పెట్టాలంట అవధంగా మొరపెట్టేదండి నిజముగా తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ ఆయన సమీపంగా ఉన్నానంట పక్కనే ఉన్నాడంట తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చున్నాడు అలలి ఎట్లున్నాడు వారి మొరను ఆలకించి వారిని రక్షించును ఆయన ఎందు మీకు ఎట్లుండాలంట భయం ఉండాలంట బద్దు ఉండాలి అలలి ఏముండాలంట తన ఎందు భయభక్తుల కోరిక ఆయన నెరవేర్చును వారి నొడ ఆరకించి వారిని రక్షించును మీకేముండాలంట భయం ఉండాలా భక్తి ఉండాలా కదా మీ కోరిక అంతా ఏం చేస్తుందంట నెరవేరుస్తుందంట ఇంకా మీ మొర వింటాడంట ఇవాళ వద్దు ఎవరికి ప్రాబ్లం చేద్దాం ఫుడ్ నుంచి కష్టపడ్డాను మంచిగా తిందాం పండుకుందాం అంటారు అది భయం ఉందా సార్ సో ఇంకొకరితో కొట్లాడుతా ఉంటారు కొట్లాడడం కదా గొడవ అంటారు గొడవ పడతా ఉంటారు అది భయం ఉన్నట్ట వీళ్ళ మీద వాళ్ళని చెప్పడం వాళ్ళ మీద వీళ్ళని చెప్పడం భయం ఉన్నట్ట ఏమవుతుంది కదా అప్పుడు వాళ్ళ మీద రావడం ఎట్లా కళయందు భయభక్తి వాళ్ళ కోరిక మీరు ఎట్లుంటుందంటే మనకు అవసరం లేదు మనకి ఇష్టము మనమే ఉన్నాడు వేరే గురించి మీరు ప్రార్థించారు నేను ఈ రోజు ప్రార్థన చేయలేదు ఈ రోజు ఎవరితోనే గొడవ పడ్డా ఎవరితోనే నేను అబద్ధం మాట్లాడినా ఎవరిని తిట్టినా అంటే అది భయం ఉంటే చెయ్యరు భయం లేకుంటే చేశారు కదా అది ఈ రోజు నుంచి మీకు ఏముండాలా భయం ఉండాలి ఇంకేముండాలా ఇంకేముండాలా అడగాలి అది ఎక్కడ ఉంటాడంట ఎక్కడ అడుగుతాడంట నిజముగా అడుగుతారు అబద్ధంగా అడుగుతారు ఏదో అమ్మ అడిగింది చెప్పింది మేము అట్ట చేసాం అంటున్నాం ఎట్లుండాలా భయంతో భక్తులు ఆయన ఏం అడిగినా ఆయన తప్పకుండా నీకు ఇస్తాడంట అర్థమైపోయింది కదా ఇప్పుడు మీరందరూ ఏం చేయాలా ఆయన దగ్గర అడుక్కొని పొందుకోవాలి మళ్ళీ వచ్చే సంవత్సరం నేను చూస్తే ఎట్లా ఉండాలో మీరంతా మాకు సంవత్సరంకి ఒక్కసారి పిలుస్తారు కదా ఇంకా ఎట్లా ఉండాలా మీరంతా మీరు కూడా చెప్పేవారిగా ఉండాలా ఇతరుల గురించి ప్రార్థన చేయాలా ఇతరుల గురించి చెప్పాలా మీ జీవితంలో దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే సాక్షి రూపంగా అందరికీ పంచుకోవాలా అప్పుడు మీకు దేవుడు ఏది కావాలంటే అది ఇస్తాడు చాలా వాక్యం చెప్పడానికి కావాలంటే వాక్యం చెప్పడానికి ఇస్తాడు పాటలు వాళ్ళనికి రావాలంటే పాటలు ఇస్తాడు ప్రాణం చేస్తాడంటే ప్రాణం చేస్తాడు దెయ్యాలు ఎలా అంటే ఒక ఆమె దగ్గర పెద్ద ఆత్మ ఉంది దురాత్మ వాళ్ళ ఇల్లు చాలా పెద్ద ఉంటుంది ఆ అమ్మాయి చిన్నగా ఉంటుంది ఇరవై ఐదు ఉంటుంది ఒక బాబు వా దురాత్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి అమ్మాయి నువ్వు నాకు ఒక బలి నా ఇంట్లో ఉన్న ధనం అంతా నీకు ఇచ్చేస్తాను రాజు అట్లా ఏం వేసుకుంటుంది గజ్జ వేసుకుంటాడు నలుసు ఎట్లుంటుంది శబ్దం వస్తుందా ఆ మధ్యరాత్రిలో మీకు అటువంటి శబ్దం వస్తే ఏమనిపిస్తుంది భయం వేస్తుందా అమ్మాయి చాలా భయపడేది నాకు జరిగింది ఆంటీ నాకు చాలా భయం వేసింది అంటే ఇట్లుంది ఇట్లుంది అంటే ఆమె నడుస్తా ఉంది ఏదో బలి అనంట ఆమె ఉన్నదంతా ధనం నాకు ఇచ్చేసింది అంటుంది మళ్ళీ నువ్వే నేనేమన్నా ఇల్లు వదిలేసి ఎక్కడైనా పోదానంటే నేలాంటి నాకు ఇష్టం ఉండదు తర్వాత కానీ ఆ దృష్టి నుంచి భయపడిపోవాల్సింది ఎందుకు మనం ప్రాబ్లం చేసాం మనకి అనేది ఎడగొట్టేద్దాం ఆమెకి ఎంత ధైర్యం ఉంది కదా చాలా ధైర్యం ఉంది ప్రార్థన చేసుకుంటుంది మాట్లాడుతుంది కదా వాళ్ళ భర్త నైట్ వస్తాడనమాట పదిన్నర అంట నైట్ నుంచి వీటికి ఇదే బాధ దినమంతా బాధనే చాలా పెద్ద ఉంటుంది ఒక కామెట్ ఇక్కడ ఇదంతా నిద్ర చాలా భయపడేది మేము ఒక రోజు రేపు ఆన్ చేసింది ఆన్ చేసిన తర్వాత నిన్న అమ్మాయి నువ్వు వెళ్ళిపోయి ఎందుకు భయపడుతున్నావు ఏమైనా అయితే కష్టం కదా అంటే నేను నేను భయపడన్నా నేనెందుకు వెళ్ళిపోతే ఆమె నేను అన్నది ఆమె ధైర్యము మేము పోయి ప్రాణం చేసినాము ఎంత జల్లినాము అంత చేసిన తర్వాత ఆయన నైట్ నుంచి వెళ్ళిపోయింది అయితే మళ్ళీ రాలేదు అంటే అంత పెద్ద శక్తి పోవాలంటే ఎంత మనం యేసు ప్రభుకి భయపడాలా ఎంత ఆయనకు లోబడి ఉండాలా ఎంత ప్రార్థన చేయాలా ఆయన దగ్గర ఆయన పవర్ ఎంతసేపు అడగాల కదా ప్రభా నీ శక్తి నాకు ఇస్తేనే వాటిని నేను నిలగొట్టగలుగుతా నువ్వు ఇవ్వకుంటే అవి కొంచెం పడితే సరిపోతుంది మనం ప్రతి విషయంలో మీకు విజయం రావాలంటే ఆయన దగ్గర మీరు శక్తి పొందుకోవాలా అడగాల ప్రార్థన చేయాలా వాక్యం ధ్యానించాలా ఫాస్టర్ వాక్యం చెప్తుంటే మంచిగా వినాలా ఒకవేళ అది మీకు మర్చిపోయేది ఉంటే నోట్ బుక్ పెన్ తీసుకొని రాసుకోవాలి ఈరోజు వీళ్ళందరూ ఎట్లా రాసుకుంటారు వాక్యం మీద నీకు వచ్చే వాళ్ళు హోంవర్క్ చేసుకుంటారు కదా చేస్తుంటే కదా పిల్లలకి ఎంత ఏంది అట్లా మీరు కూడా చేస్తుంటే మీరు తప్పకుండా మీ జీవితంలో కార్యాలు చూపిస్తాను కదా మీ చేతికి అధికారం ఇచ్చింది మీరు అడిగితే నేను ఇస్తాను శ్రమించాలా అలాగానే తెలుసుకోండి దేవుడు మాట్లాడి